किन्न जानेऽहम् जानेहं परम् अहो सन्नुताकर ममाचरणाय तस्मै वेदान्तवेद्याय विश्वरूपाय नमो आदिमध्यान्तरहिताधिकाय भेदाय पुनरप्यभेदाय नमो नमो नादप्रियाय मम नाथाय तस्मै పరమపురుషాయ భవబంధహరణాయ నమో నిరుపమానందాయ నిత్యాయ తురితదూరాయ కలిదోష విధ్వస్తాయ హరి అచ్యుతాయ మమ ఆత్మాయ తస్మై కాళాత్మకాయ నిజకరుణాకరాయ నమో శ్రీలలామాకుచాశ్రితగుణాయ హేలాంక శ్రీ వెంకటేశాయ నమో నమో పాలితాఖిల మమాభరణాయ తస్మై